సర్వసంకల్ప సన్యాసి సర్వాన్ సంకల్పాన్ ఇహాముత్రార్థకామహేతూన్ సన్యసితుం శీలమస్య ఇది సర్వసంకల్ప సన్యాసి సన్యాసి ప్రథమ ఏకవచనం దాని ప్రాతిపదిక అయితే సన్యాసిన్ అని ఉంటుంది ఇన్ ఆ ఇన్ అదో ప్రత్యయం అణిని అనే ప్రత్యయం దానికి అర్థం శీలము అనర్థం ఆ స్వభావము కలిగి ఉంట అనే అర్థం సో అధ్యతన మీకు అక్కడ విగ్రహవాక్యంలో ఆ మాట వచ్చింది సర్వ సంకల్పములను త్యాగము చేసే స్వభావము కలిగి ఉంట అంటే అతి సహజంగా సంకల్ప త్యాగం చేస్తాడు అని అర్థం అతి సహజంగా సంకల్ప త్యాగం అయిపోతుంది దాన్ని ఆ శీల పదానికి అర్థం అది సంకల్పములు ఏది ఏ సంకల్పములు సర్వ సంకల్పములు అన్ని అన్ని అంటే ఏమిటండి ఇహలోకానికి సంబంధించినవి పరలోకానికి సంబంధించినవి మీకు లోకంలో రెండు రకాల మనుషులు కనపడతారు కొంతమంది ఇహలోక భోగాలన్నీ త్యాగం చేసేసి ముఖ్యంగా వైదికుల్లో మీకు కనపడతారు వాళ్ళు పాపం భోగాలు ఏమో అనుభవించారు కఠినమైన జీవితాన్ని సింపుల్గానే జీవిస్తారు కానీ మనం సోమయాగం చేసాం యజ్ఞం చేసాం ఆ యజ్ఞం చేసాం ఇలాగ దేహత్యాగం అయిపోయిన వెంటనే మనం స్వర్గానికి వెళ్ళిపోతాము స్వర్గంలో రంభాధ్యప్సరసులు వాళ్ళ యొక్క నాట్యాలు ఇవి ఉంటాయి మంచి మంచి భోగాలు ఉంటాయి అని భావన చేసుకుంటూ ఇక్కడ ఇందులో చేస్తూ కాక్షేపం చేస్తారు ఈ ఇహలోకంలో భోగత్యాగం చేశాడు దేనికోసం పరలోకంలో భోగాలు పట్టడం కోసం ఏమంటే అదేమిటి అలాగే కొంతమంది ఏమంటారు అబ్బో పరలోకం మాట ఎక్కడ మాట ఉండదు ఇప్పుడు ఎంజాయ్ చేసేది అదే మనకి మిగులు అని ఇక్కడే ఎంజాయ్ చేసేస్తూ ఇద్దరూ భోగపరాయుడే ఒకడు భోగాల్ని ఫ్యూచర్కి పోస్ట్పోన్ చేసి ఇప్పుడు భోగాలకు దూరంగా ఉన్నాడు కొంచెం వీరే కష్టపడుతూ భోగాలకు దూరంగా ఉన్నాడు ఇంకొకడు ఫ్యూచర్ వద్దండి మనకి ప్రజెంట్లో ఉన్నదే మంది అనే ఒక ధోరణిలో ఇప్పుడు భోగాలను పోస్తూ ఉన్నాడు అది అమెరికా వాళ్ళకి మూడు ట్రిలియన్ డాలర్స్ అప్పులో ఉన్నారు ఈ అప్పిచ్చింది ఎవడు చైనా అని ఈ మధ్యన ప్రాంతంలో రాశారు సో అంటే అర్థమేంటి చైనా వాడు నెక్స్ట్ జనరేషన్కి డబ్బు పోగేస్తున్నారు అమెరికా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సంపాదించబోయే డబ్బు కూడా వాడేస్తున్నారు కొంతమంది సంగ్రహపరాయణలు ఉంటారు వాళ్ళు భోగేస్తూ ఉంటారంటే వాళ్ళు భోగం ఉండదు ఇంకో కొంతమంది భోగపరాయణలు ఉంటారు అలా వచ్చిద్దాన్ని ఖర్చు మా మిత్రులు ఉండేవారు బోనస్ వస్తే మనం ఏ ఏ సేవింగ్లో వేయాలని కొంతమంది క్యాల్కులేషన్ ఈ బోనస్ని ఇది యూనిట్లో పెట్టాలా షేర్లలో పెట్టాలా పోస్ట్ ఆఫీస్లో వేయాలా అని చర్చలు ఇదో గ్రూపు ఇంకో కొంతమంది ఏమన్నా మాకు బోనస్ రాగానే మీకు ఇచ్చేస్తానని అప్పు చేసి ఇప్పుడే ఖర్చు పెట్టేసేవారు ఇద్దరూ భోగపరాయణే ఒకడు భోగాన్ని భవిష్యత్తుకు పెడతాడు ఇంకొకడు భోగాన్ని ఇప్పుడు ఇహ అముద్ర అర్థ ఈ రెండు రకాల భోగాలను కూడా పెట్టేస్తారు ఎందుకంటే సంకల్పం అనేది ఈ భోగాశక్తి నుంచి పుడుతుంది ఇహలోకంలో కామనలను అనుభవించాలి ఆ దాని నుంచి కర్మలు పుట్టుకొస్తాయి అదే సంకల్పం కామ కామన సంకల్పం నుంచి కామను పుడుతుంది సంకల్పా జాయితే కామ అలాగే పరలోకంలో భోగాన్ని అనుభవించాలి అని అలాగంటే సంకల్పాలు సో ఇహ అముత్ర అర్థ కామ హేతు సంకల్పాన్ అటువంటి సంకల్పములను సన్యసించే స్వభావము గలవాడు సర్వసంకల్ప సన్యాసి योगारूढः ప్రాప్తయోగ ఇచ్చేతత్ యోగమును అధిష్ఠించినవాడు అంటే అర్థమేంటి అదేదో కొండెక్కినట్టుగా ఎక్కిదేం కాదు ఆ యోగము అంటే చిత్త సమాధానము చిత్తైకాగ్రత చిత్తమునందు ప్రసన్నత మాకు లభించినది అని అది యోగారూఢ ప్రాప్తయోగ ఇత్యేతత్ ఎప్పుడైతే ఆ స్థితిని వీడు చేరుకుంటాడో అప్పుడు వీడు యోగారూఢుడైనట్టు లెక్క తదా తస్మిన్ కాలే ఇచ్చే సో అటువంటి స్థితి మీరు కర్మాశక్తి భోగాశక్తి బాగా తగ్గిపోయింది అంటే మీరు యోగారూఢులైనట్టుగా నిర్ధారణ చేయవచ్చు సర్వసంకల్పసన్యాసీతి వచనాత్ సర్వాంశ్చ కామాన్ సర్వాణి చ కర్మాణి సన్యసేదిత్యర్థ ఇప్పుడు పైన ప్రథమ ప్రథమ అర్థంలో మొదటి అర్థంలో శ్లోకంలో కామాసక్తి అదే భోగాసక్తి భోగాసక్తి అంటే కర్మాసక్తి కర్మాసక్తి రెండు ఉండదు అని చెప్పారు రెండింటినీ కూడా వాడు లేకుండా ఉంటాడు తర్వాత వెంటనే సంకల్పములను సన్యసిస్తాడు సంకల్పాలకి ఆ రెండే సంబంధం కర్మ సంకల్పమైనా ఉంటుంది భోగ సంకల్పమైనా ఉంటుంది రెండు రకాల సంకల్పాలు ఉంటాయి సర్వ సంకల్ప సన్యాసి అంటే ఈ సంకల్పాలని ఆ సంకల్పాలని కూడా వీడు త్యాగం చేశాడు ఆ సర్వశబ్దాన్ని బట్టి మనం ఏమర్థం చెప్పాలంటే సర్వకామనలను సర్వకర్మలను కూడా సన్యసించాడు కర్మలను సన్యసించుట అంటే చేస్తున్న పని మానేసి అలా రాయిగా కూర్చోవడం కాదు కర్మలను సన్యసించుట అంటే కర్మల వలన లభించే ఫలభోక్తృత్వాన్ని కర్మలను చేసేటప్పుడు ఉండే కర్తృత్వాన్ని త్యాగం చేయుట ఇప్పుడు వంట చేస్తున్నారనుకోండి మీరు కర్మసన్యా కర్మ కర్మయోగము అంటే ఈ వంట చేయడం మానేసి ఇంక అలాగ కుర్చీలో కూర్చుంటే మీ మీ మీరు పడండి అని చెప్తే అది కర్మయోగం అవుతుంది ఇదిగో నేనే వండేసి మీకు అందరికీ పెడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు సేవ చేస్తూ ఉండండి అది భోగాసక్తి చూసారు మీరు సేవ చేశారో మానేరో నేనే ఇంత పని చేస్తున్నాను ఈ మిమ్మల్ని అందరినీ నేనే పోషిస్తున్నాను అని అనుకోవడం కర్మాసక్తి ఈ రెండు ఆసక్తులు లేకుండా అతి సహజంగా ఆ కర్మ అయిపోతే కర్మను మనం చెయ్యం అది అయిపోతుంది దీనికి దృష్టాంతం అది సంభవమైన అంటే చక్కగా సంభవం అది మీరు అలవాటు చేసుకుంటే వస్తుంది ముందు శ్రవణం చేసి సత్యాన్ని గ్రహించి దాన్ని జీవితంలో అభ్యాసం చేస్తే వస్తుంది ఇప్పుడు గులాబీ పువ్వు ఉందండి గులాబీ పువ్వు ఉంటుంది ఏమి చేయదు కానీ చుట్టూ పరిమళం వ్యాప్తి వ్యాపిస్తుంది దీపం ఏం చేస్తుందండి ఏమి చేయదు మరి ఏమిటి ఉంటుంది అస్థి నా కరోతి కానీ ఆ దీపంలో అన్ని పనులు అవుతాయి సూర్యుడు ఏమైనా చేస్తాడా ఏమీ చేయడు కానీ సూర్యుడి వల్ల అన్ని మొత్తం ప్రాపంచిక కార్యాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి ఆ రకంగా మహాత్ములు ఏ కర్మల్ని చేయరు కానీ అన్ని కర్మలు అవుతూ ఉంటాయి ప్రేమ యొక్క స్వభావం ప్రేమలో ఉండడమే ఉంటుంది అన్నీ సహజంగా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి సర్వ సర్వకర్మలను మానసికంగా కర్తృత్వ భౌతృత్వ త్యాగం ద్వారా వీడు సన్యసించవలము కాబట్టి ఎంతసేపు సన్యాసం సంకల్పానికి సంకల్ప సన్యాసం తలలు సామెతం లేదో తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామం ఎందుకంటే తలపులు బోడులవ్వాలి తలలు బోడులైతే సర్పస్ అది ముఖ్యం సంకల్ప సన్యాసం ఏముందండి తలలు బోడులు తిరుపతి వెళ్తే అన్ని బోడు తిరుపతి కూడా వెళ్ళక్కర్లేదు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వచ్చిన టైంకి అటు కేసు వెళ్తే అన్ని బోడి తలలే ఉన్నాయి తలపులు బోడి ఉండదు తర్వాత ఇంకొకటి నేను గమనించాను మీరు ఆ తిరుపతిలో ఈ తలలు బోడులు అయ్యే అటువైపు వెళ్తూ ఉంటే అటువైపు వెళ్ళి వచ్చి దాంట్లో టోపీలు అమ్ముతారు దూరం కూడా వెళ్ళక్కర్లేదు దగ్గర అలా వస్తున్న టోపీ అమ్మేస్తాడు వీడు వెంటనే అక్కడే కొనేస్తారు టోపీ అంటే అర్థం ఏంటి తల బోడైందే కానీ తలకు బోడి కాలేదు అని అక్కడికక్కడే సెటిల్ అయిపోయింది కదా టోపీ అంటే కావాలి దేహాభిమానమే టోపీ టోపీ రూపాన్ని పొందుతుంది టోపీ కాబట్టి నేను ఒకసారి తిరుపతి వెళ్ళబోతున్నాను అనుభూతుంటే మా గురువు గారు ఎక్కడికి బయలుదేరావు నేను పాఠానికి రాను నేను ఎక్కడికి బయలుదేరే తిరుపతి ఓ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనాలు అవును అయితే రెండు పనులు చేయవు ఒకటి ఈ పను ఉందా అంటే ఉందని చెప్పాను పిలక తీయించద్దు పిలక ఉందా సన్యాసులకు మాత్రమే మొత్తం ప్రతివాడు గృహస్థులకు మొత్తం ఉండకూడదు సన్యాసుల యొక్క లక్షణం అది కాబట్టి నువ్వు పిలక తీయించద్దు పిలక పెట్టుకో పడుతూ చెప్పు లేకపోతే వాడు తీసేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ టోపీ కొనం టోపీ కొనాలనే ఉద్దేశం ఉంటే అసలు ఇవ్వలేవద్దు ఎందుకంటే అహంకార త్యాగం కోసం అది చేస్తుంటే నువ్వు పిలక తీసేసి టోపీ పెట్టేస్తే నువ్వు ఏమిటి చేసినట్టు ఇలాగే ఉంటాయి మెకానికల్గా ఉంటాయి స్పిరిటే ఉండదు ఏదో గతానుగతికో ఒక అందరూ వాళ్ళందరూ చేస్తున్నారు మనం దాని నుంచి ఏదో ఫైనాన్సెస్ ఏదో పెట్టి దేవస్థానం ये सब संसार है దాంట్లో సారమే ఉండదు సంసారం ఎనివే కాబట్టి సంకల్పం త్యాగం చేయాలంటే సంకల్ప సన్యాసం కానీ ఆ ఊరికే తలపులు తలలు బోర్డు చేయమన్నట్టు సంకల్ప త్యాగం చేయాలి ఆ, దాని స్పిరిట్ మంచిది ఎందుకంటే మనిషి దేహాభిమానము జుట్టులో ఉంటుంది జుట్టులో దేహాభిమానం ఉంటుంది అభిమానం ఆ రూపాభిమానం నేను రూపవంతుడను అనే అభిమానం ఎక్కడ ఉంటుంది దృష్టిలో ఉంటుంది సో చొక్కాలోనూ ప్యాంటులోనూ కూడా ఒకసారి ఉంటుంది కానీ జిట్టులో ప్రధానంగా ఉంటుంది ఎక్కడైతే అహంకారము రూపాభిమానము నెలకొని లోకస్ అనమాట ఉందో దాన్ని త్యాగం చేస్తే అది మనిషి యొక్క గ్రోత్ అందుకోసం వచ్చింది దాన్ని ఆ స్పిరిట్ మర్చిపోతే మీకు దాంట్లో శోభ తగ్గుతుంది మంచిది కాబట్టి సంకల్ప సన్యాసము that is the critical point of yoga అదే ఆయన అంటారు సంకల్పమూలాహి సర్వే కామా ఎందుకంటే హీ అంటే ఎందుకంటే ఎలా ఎలాగా సర్వే కామా సంకల్పమూలా కామనలన్నీ కూడా సంకల్పం నుంచి అసలు మొత్తం మోడర్న్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా ఈ ప్రిన్సిపల్ మీద ఆధారపడి అడ్వర్టైజ్మెంట్ అంటే మీరు ఏమిటనుకుంటున్నారు చాలా ఉంది చాలా పెద్ద ఇండస్ట్రీ మీకు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు పెద్ద ఇండస్ట్రీ అమెరికాలో అయితే పర్ ఇయర్ అక్కడ ఫిగర్స్ ఏమో చూశాను నేను అందుకోసం చెప్తున్నాను per year seventy five billion dollars ఖరీదైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ కదా ఇప్పుడు టీవీలో మీరు కమర్షియల్ చూస్తారు లక్స్ లక్స్ మీరు వాడండి ఏమిటి లక్స్ దేనికి వాడతారు ఒంటిని శుభ్రం చేయడానికి ఒళ్ళు అది మలినంగా ఉంటుంది కదా శుభ్రం దానికోసం అడ్వర్టైజ్మెంట్ చేయండి ఇప్పుడు స్నానం చేయడం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారంటే పోనీ స్నానం చేసినప్పుడు సపోజ్ వాడాలి కదా మరి లేకపోతే శుచి ఎక్కడి నుంచి వస్తుంది అది వీడు ఎడవాలి కానీ వాడే అడ్వర్టైజ్మెంట్ ఏంటండి ఏమిటో వాడవ స్వభావం అలాగే ఉంటుంది వాడి వాడి అడ్వర్టైజ్మెంట్ దాని ఖరీదంతా మీకు అసలు ఐడియా ఏమైనా ఖరీదంతా ఐపీఎల్ అని వస్తుంది క్రికెట్ లీగ్ దాంట్లో సెకండ్కి పదివేల రూపాయలు ఖరీదు ఒక సెకండ్కి మీకు అడ్వర్టైజ్మెంట్ కమ్సే కమ్ ముప్పై సెకండ్ లేకపోతే ఏముంటుందో ఏం చెప్తారు వాడికి అంచేతనే మీరు వాడు గనగన చెప్పేస్తూ ఉంటాడు కూడా గమనించారా వేగంగా చెప్పేస్తారు ఎందుకంటే వాడికి ఆ సెకండ్ తగ్గించుకోవాలి అంటే ఖరీదు పెరిగిపోతుందండి వాడు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ లక్ష్యకి చేసేటంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెడితే వీడు ఎన్ని లక్ష సోపులు అమ్మితే వాడికి లక్ష రావాలి సో ప్రాఫిట్ రావాలి లక్ష అంటే మనుషుల హృదయంలో వాడు బ్రాండ్ దీన్ని బ్రాండ్ నేమ్ అంటారు బ్రాండ్ అనే పదానికి ఇంగ్లీష్ పదానికి అర్థం ఏమిటి ముద్ర వేయటానికి బ్రాండింగ్ అంటే దాన్ని బ్రాండ్ నేమ్ అంటారు మన మనస్సులో ముద్ర పడాలి ఆ ముద్ర ఎలా పడాలి తెలిసిన సోప్ అనే మాట మీకు ఉండకూడదు సోప్ అనే మాట ఉండకూడదు ఏముండాలి లక్స్ లక్స్ అన్నమాట ఠండాదేవ్ అంటాడు ఠండాదేవ్ అంటే ठंडा मतलब क्या है అని వీడు అడుగుతాడు ठंडा नहीं जानते हो ठंडा అంటే తెలీదా ठंडा माने this is called branding soap మానే లక్స్ సోప్ అని కూడా అంటారు స్నాన స్నాన స్నానము అనగానే ఆ ఆకలి అనగానే పిజ్జా బ్రాండింగ్ ఇది సంకల్పం వాడు సంకల్పం స్థాయిలో మ్యానికులేట్ చేస్తుంది సంకల్పాన్ని మ్యానికులేట్ చేస్తుంది ఒక్కసారి సంకల్పాన్ని మ్యానికులేట్ చేసేస్తే వాడు ఇంకా ప్రోడక్ట్ అమ్మేసుకుంటూ పోతాడు వీడు మార్కెట్కి వెళ్ళి నాకు బట్టలు తుక్కునే పౌడర్ ఇవ్వమని అడగడం నాకు నిర్మాయి అని అడుగుతాడు బట్టలు తుక్కునే పౌడర్ అనే భాష మర్చిపోతాడు ఆ ఫ్రేజే మర్చిపోతాడు మర్చిపోయి నిర్మా అనే phrase that is the secret of Nirma ఇప్పుడు నేను చెప్పింది this the secret of Nirma Nirma ప్రవేశపెట్టినప్పుడు దీన్ని సక్సెస్ చేయడం ఎలాగా అని వాళ్ళు ఆలోచించి బట్టలు తికే పౌడర్ అనే ఫ్రేజు స్థానంలో నిర్మాణ పదాన్ని మీరు కూర్చోబెట్టగలిగితే సక్సెస్ అవుతుంది that is how they succeeded సరఫను ఓడించారు ఈ పాలసీ లేకపోతే మీరు కూడా చదువుతూ ఉంటారు నేను ఎక్కడో జరిగి చెప్తున్నాను కాబట్టి సంకల్పము అనేది సకల కామనలకి మూలం మీరు ఆ సంకల్పం లెవెల్లోనే మీరు అడ్రస్ చేయాలి అదే అక్కడే సంసారం అంతా ఉంది సంకల్పం ఉంది అక్కడే యోగాన్ని ప్రవేశపెట్టాలి संकल्पों अदेनन्तरं सङ्कल्पमूलः कामो वै यज्ञाः सङ्कल्पसम्भवाः कामजानामि ते मूलम् सङ्कल्पात् किल जायसे ఇత్యాదిస్మృతేః ఈ స్మృతి వాక్యం మంకి గీత అనే దాంట్లో ఉంది మోక్షధర్మ పర్వం శాంతి పర్వంలో అవాంతర పర్వం దాంట్లో మంకి గీత అనే మంకి అనే మహర్షి యొక్క గీత దీనికే కామ గీత అని మరో పేరు ఎందుకంటే ఆ గీతలో కామన అనేదాన్ని బాగా వ్యాఖ్యానం చేశారు అక్కడ ఆ కరించి తెచ్చారు ఈ శ్లోకాన్ని కామన అంటే కోరిక కామహ కోరిక అది ఎక్కడి నుంచి పుట్టిందండి సంకల్పం నుంచి పుట్టింది సంకల్పములో వై కామ నాకు బాగా గుర్తు నేను ఒకసారి ఫోన్ చేస్తున్నాను మన నాయనగారు ఉన్నారు వారు పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాం బడిపట్టలు తాజీన పద్ధతిలో భోజనం చేస్తున్నాము ఏదో ఈ మాట ఆ మాట వచ్చి సడన్ గా మజ్జిగ పోసుకునే టైం దగ్గరికి వచ్చేప్పటికి సినిమా అనే సంకల్పం అంతే అంతవరకు తింటున్న భోజనం మీద ఉండే ఉత్సాహం తక్కువైంది ఆ మధ్యగా అన్నం అంతకుముందు తిన్న ఉత్సాహం లేదు అదేదో తినాలి కాబట్టి తిన్నాం అయిపోయింది చీకటి చేసుకుని నాన్నగారు నాన్నగారు ఏమిటిగా భోజనం ఏమిటి నా వెంట పట్టావు ఏమిటి ఇలాగా ఏమిటి నీ సమస్య ఏమిటి అంటే సినిమా సినిమాయా తప్పు ఇంతవరకు పాఠాలకి చదువుతుంది ఇప్పుడు సినిమా ఏమిటి అని సంకల్పం ఉంటాను ఆయన ప్రాణం తీసేసి రెండు రూపాయలు తీసుకుని సినిమాకి వెళ్ళేదాకా నిద్రపడతాను అలా నాకు గుర్తు కామన అనేది సంకల్పం నుంచి పుడుతుంది ఆ సంకల్పం అసలు మీకు ఆ సంకల్పమే రాలేదనుకోండి అయిపోయిందండి మీరు కామజేయాన్ని చేసేసినట్టే కామదహనము కామజేయము అంటే అలాగే ఉంటుంది ఒకప్పుడు ఈ సంకల్పం నుంచి వీడి క్రియ కర్మ ఉంటుంది కదా సంకల్పం నుంచి కామ ఉంటుంది కామం నుంచి ఏముంటుంది కర్మ ఉంటుంది ఆ కర్మ వైదికం కూడా కావచ్చు అక్కడ వైదిక కర్మ మీదనే దండయాత్ర చేస్తున్నారు యజ్ఞ సంకల్ప సంభవ యజ్ఞం చేయాలి పుత్రకామేశ్వరి యాగం చేయాలి లేకపోతే చిత్రాయాగం చేయాలి చిత్రాయాగము అంటే పశు సంపద కావాలంటే చిత్రాయాగం చేయాలి చిత్రయాయి గేత పశు కామ చిత్రాయాగం చేయాలి లేకపోతే శ్రీయాగం చేయాలి ఎందుకంటే శ్రీయాగం శ్రీయాగం చేస్తే సంపదలు బాగా వస్తాయి మీకు బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది బాగా సంపద వస్తుంది సంపద వస్తే ఏం చేస్తారు ఉన్న సంపదలకి ఇంకా వస్తే ఏం చేస్తారు ఇంకేదైనా చేయొచ్చు ముందు సంపద వచ్చిందా ముందు సంపద రాలేదు ఈ రకంగా యజ్ఞా సంకల్ప సంభవ కామన కామనలు కామనలను బేసిస్గా చేసుకుని ఆ సంకల్పం నుంచి యజ్ఞాలు పుడుతూ ఉంటాయి యజ్ఞాలు చేస్తూ ఉంటాం అంతే ఏవో యజ్ఞాలు చేస్తూ ఉంటాం యజ్ఞాలకే సంకల్పం కామనలు మూలంలో ఉంటే ఇంకా లౌకిక కార్యాల గురించి చెప్ప చెప్పి మీరు గమనించారో లేదో ఈ లంచ ఉన్నారే వీళ్ళందరూ యజ్ఞాలు బాగా చేస్తూ ఉంటారు మీరు గమనించారు నేను గమనించాను అంటే పూజలో బాగా రిట్రీవ్ చేసేస్తూ ఉంటాం వాడిని అరెస్ట్ చేసినా కూడా కూడా పూజ వస్తుందా ఇంకా ఆ లోపల జైల్లో గడిపోయి అది ఆ వ్రతం ఫినిష్ చేస్తాం లంచముడికి మనందరికీ దైవభక్తి ఎక్కువగా ఉన్నట్టుగా ఏమీ దూరదృష్టం అంటే ఏమిటి ఆ దైవభక్తి అనేది కూడా కలుషితం కామకృషీల దైవభక్తి అలాంటి దోషాలు అన్నీ వస్తాయి చాలా దురదృష్టమైన సమాచారం ఎనివే సో యజ్ఞా సంకల్ప సంభవం దాని మీద మంకి అనే అంటున్నాడు అడ్రస్ ఈ మంకి చెప్పిన మాటలు ఇవన్నీ మంకి అదే ఋషి సో హే కామా ఒరే కాముడా అంటే కామన్ అని పర్సానిఫై చేస్తే కాముడు అవుతాడు ఒరే కాముడా నీ మూలం ఏమిటో నాకు తెలుసు నువ్వు మమ్మల్ని హెల్త్ పెడుతున్నావు జీవితం అంతా కూడా ఈ కామ్యకర్మల వెంట పరుగులు తీసేట్లా చేస్తున్నావు నీ మూలం నాకు తెలుసురా కామ జ్ఞానానికే మూలం కాముడంటే శత్రువు అండి వాడు కామ ఏష క్రోధ ఏషోగుణ సముద్భవ మహాశనో మహాపాత్మ విధ్యేనమిహ వైరిణం వాడు శత్రువు శత్రువు ఆచూకి తెలుసున్నాను ఎక్కడ ఉంటాడు శత్రువు ఇంద్రియాణి మనో బుద్ధి రస్యాధిష్టానముచ్యతే మూడో అధ్యాయం చిగురున్న ఈ శ్లోకాలు బుద్ధిలో ఉంటాడు వాడు సంకల్ప రూపంగా ఉంటాడు బుద్ధిలోంచి ఇంద్రియాల్లోకి వస్తాడు కర్మరూపంగా బుద్ధిలో ఓరి కాదురా నీ మూలం నాకు తెలుసురా నీ మూలం సంకల్పమే కదా నేను అసలు సంకల్పమే త్యాగం చేసేస్తాను ఇది ఉన్నాను ఏం చేస్తాను అంటున్నాడు కామ సంకల్పయిష్యామి సో కామ జ్ఞానామితే మూలం సంకల్పాఖ్యల ధ్యానించే నువ్వు సంకల్పం నుంచి కూడా పుడుతున్నావు నేను అసలు నత్వాం సంకల్పయిష్యామి నిన్న అసలు తర్వాత భాగం ఇక్కడ లేదు నాకు వచ్చిన శ్లోకంలో ఆ భాగం నాకు గుర్తుంది నిన్న అసలు సంకల్పించనే సంకల్పించను అసలు ఆ సంకల్పమే కలగదు సంకల్పం సంకల్పం కలిగితే కదా ఏమిటండి స్వామిజీ అలా కూర్చుని ఉన్నారు ఏమిటి ఏం చేద్దామంటే ఏమి చేసేది ఏముందని ఏమీ లేదు అంటే ఏమిటండి అసలు ఏమైనా పని చేసేది ఉందో ఏం పని చేయాలి భోజనం అయిపోయింది ఇంక చేసేది ఏముంది సంకల్పమే అంటే సంకల్పం ఉంటే దాని నుంచి కామం పుడితే దాని నుంచి కర్మ చేయాలి కామ్యకర్మలన్నీ అలాగే ఉంటాయి వైదిక కర్మలైనా కామ్యకర్మల విషయంలో పరిస్థితి అదే అది కూడా బంధమే కాబట్టి అసలు సంకల్పంలోనే మీకు త్యాగాన్ని తీసుకురావాలి సర్వకామ పరిత్యాగే సర్వకర్మ పరిత్యాగ సిద్ధో భవతి చూడండి లోకంలో ఈ కోరికలు తీస్తాయి ఈ చేస్తే ఈ కోరికలు తీస్తాయి ఇలాంటివన్నీ వినడానికి అలవాటు పడి ఉంటారు మీరు మీరంటే అందరూ నా అభిప్రాయం కాదు అలా వినడానికి అలవాటు పడి ఉంటారు గీత పాఠం అలా ఉంటుంది కదా మరి గీతాభాష్యం పాఠం కదా ఇది ఆరోధ్యాయం పాఠం ఈ పాఠం ఇలాగే ఉంటుంది కొంచెం మీకు ఏమైనా విదూరంగా అనిపిస్తే మీరు అలవాటు పడడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈ పాఠం ఇలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ సంకల్పాలని కామాలని క్రోధి చేసి ఈ కామన ఉందా రా నీకు నేను సలహా చెప్తాను ఈ కామను తీర్చుకునే ఉపాయం నేను అన్ని పెట్టి కూర్చున్నాను ఇక్కడ బుట్టలో ఏ కోరిక నీకుందో చెప్పు నేను నీకు వెంటనే దాన్ని మెథడ్ అలా ఉండదు ఆ పాఠం కాదు ఈ పాఠం యొక్క లక్షణం లేదు అంటే మరి ఆ భాష్యం ఆ శాస్త్రం అలా ఉంది సో సర్వకామ పరిత్యాగే సర్వకర్మ పరిత్యాగ సిద్ధో భవతి సర్వకర్మ పరిత్యాగం అంటే అన్ని పనులు మనిషి ఇలా రాయిలా కూర్చుంటే సర్వకర్మ పరిత్యాగం కాదు అది అకర్తృత్వ ఆసక్తి నేను ఏ కర్మని నేను పని చేయను అంటాడు పాల ప్యాకెట్ నేను తీసుకురాను కానీ కాఫీ తీసుకుంటాడు అంటే ఏమిటి త్యాగం చేసినట్టు కాబట్టి అలా కుదరదు సర్వకర్మ పరిత్యాగం అంటే అది కాదు సర్వకర్మ పరిత్యాగం అంటే ఏమిటో తెలుసిన సర్వకామ పరిత్యాగమే సర్వకర్మ మీరు కామనల్ని అన్నీ పెట్టేయండి ఏమంటే కామనం లేకపోతే ఓ మహాత్ముల్ని నేను విన్నాను ఏమంటే కామనం లేకపోతే బతకడం లాగా అంటే ఆయన ఏం చెప్పారంటే ఓ నిజవాడ కామనల వల్ల బతకం మనం మనము వెచ్చాలు పదార్థాలు ఇల్లు అది వాటి వల్ల బతుకుతాం పదార్థములను బట్టి బతుకుతున్నామా కామన కామనల్ని చేస్తే కడుపు నిండుతుందండి కామనల వల్ల మనం జీవించాం పదార్థముల వల్ల జీవిస్తాం గాలి నీరు వెచ్చాలు ధాన్యాలు కూరలు పప్పులు పళ్ళు ఫలాలు వీటి వల్ల బతుకుతున్నావా లేకపోతే కామనల వల్ల బతుకుతున్నావా కామనల వల్ల ఈ బతికి బతుకు కలుషితం మీరు కామనలు ఏమీ లేకుండా ట్రై చేసి చూడండి ఓ కామనకి రెండో కామనకి మధ్యలో కామన లేదు కదా అప్పుడు మీరు కష్టపడిపోతున్నారా సుఖంగా లేదా కాబట్టి నిద్రపోయారు ఏ కామనలు హాయిగా చిలకలాగా అయితే ఏం కష్టపడ్డారు మధ్యాహ్నం పన్నెండున్నర దాకా ఇది కావాలా అది కావాలని అనుకుని అలసిపోయి రెండు మెరుగుతులు పడుకున్నాడు రెండింటికి లేచాడు రెండింటికి లేచి మళ్ళీ ఇది కావాలా అది కావాలనుకున్నాడు ఆ మధ్యలో ఏం కష్టపడ్డాడండి కాబట్టి కామనల వల్ల ఎవరు బతకరు తిండి రోటీ కపడా మకాన్ వల్ల బతుకుతారు కామ కామనల వల్ల బతుకుతారు కాబట్టి ఆ ప్రశ్న తప్పు అభిప్రాయం తప్పు కనుక సర్వకామ పరిత్యాగం మీరు చేసేస్తే సర్వకర్మ పరిత్యాగము దానంతటదే సిద్ధిస్తుంది దానికోసం మీరు ఏ ప్రయత్నం చేయనక్కర్లేదు సయథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే ఇత్యాదిశ్రుతిభ్య ఇది కూడా వేదంలో కూడా ఏమంటాం సహా యథాకామో భవతి తత్ క్రతు అంటే సంకల్పం పదం చూడండి ఎలా ఉంది క్రతువు అనే పదానికి రెండు అర్థాలు ఒకటి అందరికీ తెలుసున్న అర్థం ఏమిటి యజ్ఞము యాగము వాటిని క్రతువులు అంటారు కానీ వేదంలో క్రతు శబ్దానికి సంకల్పము అని అర్థం ఆ సంకల్పము అనే అర్థం నుంచే యజ్ఞం పుడుతుంది కాబట్టి యజ్ఞా సంకల్ప సంభవ అంచేతని క్రతువు నుంచి పుట్టేది కాబట్టి దానికి కూడా క్రతువు అని పేరు కనుక యథా కామో భవతి తత్క్రతుర్భవతి వాడి కామనని బట్టి ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని సంకల్పం చేస్తాడు రివర్స్ చెప్పారు సంకల్పం నుంచి కామనకు నాకు ఈ వస్తువు ఉంటే నాకు బాగుంటుంది అనేది సంకల్పం ఆ సంకల్పం నుంచి ఈ వస్తువు నాకు కావాలి అనేది కామన ఆ కామన నుంచి ఈ వస్తువును సంపాదించడానికి నేను ఈ కర్మను చేయాలి అనేది మళ్ళీ సంకల్పం ఆ సంకల్పం నుంచి కర్మ ఇలాగే నడుస్తూ ఉంటుంది సో స భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురితే కామన కామన నుంచి కర్మ సంకల్పం ఈ కర్మను చేయాలనే సంకల్పం ఆ క్రతు దాని నుంచి కర్మ ఈ విధంగా జతనే స్వర్గం కావాలి అంటే ఏవో కొన్ని ఓ యజ్ఞం ఉంది ఈ యజ్ఞం చేస్తే స్వర్గం అంటే వెంటనే నాకు స్వర్గం కావాలి అని కామన ఆ స్వర్గాన్ని పొందటానికి నేను యజ్ఞాన్ని చేస్తాను అని కర్మ సంకల్పం ఈ కర్మ సంకల్పం నుంచి యజ్ఞం యజ్ఞం చేస్తాను ఏదో కోరిక ఏదో కోరిక పెట్టుకుంటూ ఉన్నా యజ్ఞం ఉంటూ ఉంటాం కామ్యకర్మ అలా చేస్తూ ఉంటాం అలా కామ్యకర్మలు చేసి వాడు యోగారూఢుడు అవ్వడం వాడు సంసారంలో అంతకంతకు లోతుగా పోతూ ఉంటాడు కామ్యకర్మ యొక్క లక్షణం అలా ఉంటుంది వేదాంతంలో కామ్యకర్మలను నిరసిస్తారు అది వేదాంతం యొక్క లక్షణములు ఓకే యద్యద్భికుంటే జంతు తత్కామస్య చేష్టితం ఇత్యాది స్మృతిభ్య వేద మంత్రమే కాదు స్మృతులు కూడా మాట చెప్తున్నాయి జంతు యజ్ఞి కుదితే జంతు అంటే మానవుడు ఏ ఏ కర్మను చేస్తాడో ఏ ఏ కర్మను చేసినా కూడా తత్ కామస్య చేష్ట ఆయా కర్మ కామము యొక్క చేష్టలే కోరికలే కర్మల రూపంగా ప్రకటమవుతూ ఉన్నాయి కోరికలే కోరికలు తప్ప ఇంకేం లేదు ఇప్పుడు వివాహం మంత్రం ఇప్పుడు కన్యా దాత ప్రతిగ్రహీత ప్రతిగ్రహీత అంటే వరుడు ఈ వివాహ అమ్మాయిని వివాహం చేసుకునేవాడు ప్రతిగ్రహీత అమ్మాయిని వివాహంలో సమర్పించేవాడు కన్యాదాత ఈయన కన్యాదాత వీడేమో వరహ ప్రతిగ్రహీత అని లోకంలో మనమే కనపడుతుంది కానీ అక్కడ ఒక మంత్రం చెప్తారు కాళ్ళు గడికి పిల్లలించేప్పుడు మంత్రం చెప్తారు కామోదాత కామ ప్రతిగ్రహీత అని చెప్తారు అది హడావిడిగా చెప్పేస్తారు కాబట్టి ఎవరికి వినపడదు కాబట్టి కలిసిపోతుంది బాజా తప్పుల్లో కలిసిపోతుంది అని అక్కడ చెప్తున్నది ఏంటంటే ఇచ్చేవాడు కామ ఈ అమ్మాయిని వివాహం చేసి నేను ఒక ప్రార్థన అవుతాను భగవంతుడు ఆయన ఆయన కలలు అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ కన్యాదానం చేస్తున్నది ఈ చేతులు చేస్తున్నాయని కన్యాదానం చేతులు చేయట్లేదు సంకల్పం కామోదంత వీడేది పుచ్చుకుంటున్నాడు అంటే ఈ అమ్మాయిని వివాహం చేసేసుకుని నేను ఏదో ధరించాలని వాడు పుచ్చుకుంటున్నాడు వాడికేదో కామం ఒకటి ఒక రకం కామంతో వీడిస్తున్నాడు ఇంకో రకం కామంతో వాడుకుంటున్నాడు అని పెళ్లి మంత్రం మీరు వెరిఫై చేసుకోండి కామోదాత కామ ప్రతిగ్రహీత ఇంకా ఇంకా ఉంది అదే లైన్స్లో ఇంకా ఉంది మంత్రం కాబట్టి ఏ పని చేసినా లౌకిక కర్మ చేసినా వైదిక కర్మ చేసినా తద్యత్ కామస్య చేసి మీరు కనుక లేదండి ఈ కర్మ ఉందండి ఈ కర్మ ఉందండి కానీ కామన లేదండి అని మీరు ఏదైనా ఒక కర్మ మీ జీవితంలో ఉంటే ఉంటుందండి ఉంటే అదిగో అప్పుడు మీరు యోగి అయిపోయింది అది యోగం కర్మ ఉందండి కామన లేదండి ఏం కామన కామన కర్మ అయితే ఉంది చూడండి కామన నుంచి పుట్టే కర్మ అది స్వార్థమట కామన లేకుండా చేసే కర్మ ప్రేమ నుంచి పుట్టే కర్మకి అది త్యాగం అలా ఉండాలి కర్మ అంటే చక్కగా ఉత్సాహంగా కర్మలను చేయాలి కానీ ఆ కర్మలకి మూలంలో కామం ఉండకూడదు రాముడు ఉండాలి రాముడు ఉండకూడదు రాముడు అంటే ఈశ్వరాత్మ బుద్ధితో చేయాలి అని అభిప్రాయం నహి సర్వసంకల్పకం సన్యాసి కశ్చిత్ స్పందితుమపి శక్త ఇక్కడ సర్వ సంకల్ప సన్యాసి అనే పదానికి అర్థం ఏమని చెప్పారు సర్వకామ సంకల్ప సన్యాసి అని అర్థం అలా చెప్పారేమిటి సంకల్ప శబ్దానికి కామనా సంకల్పము అని అర్థం ఎలా చెప్పారు అక్కడ సంకల్పం అనేది సంకల్పం అంటే థాట్ ఏ అసలు థాటే లేకుండా అయిపోవాలని అర్థం చెప్పాలి కదా అంటే అలా చెప్పకూడదు ఎందుకంటే థాట్ అనేది అసలు సంకల్పం అంటే ఏ థాట్ ఉండద్దు అని కనుక అర్థం చెప్తే అది తప్పర్థం ఎందుకంటే అసలు ఏ థాట్ లేకపోతే అసలు వాడు కదలడు కూడా కదలలేదు భోజనం చేయాలంటే థాట్ ఉంటుంది కనుక నీళ్లు తాగాలనుకోండి థాట్ ఉంటుంది దాహం వేస్తే సరిపడదు ఈ దప్పిక తీరాలి అనే సంకల్పం ఉంటుంది దాని నుంచి నీళ్లు తాగుతాడు కాబట్టి సర్వసంకల్ప సన్యాసి అనే పదాన్ని సర్వకామ సన్యాసి అని మీరు అర్థం చెప్పుకోవాలి సంకల్పాధ్యాయతే కామ అలా అర్థం చెప్పాలి అంతేగాని అన్ని సంకల్పాలను వదిలిపెట్టేసి ఇరవై నాలుగు గంటలు థాట్లెస్ స్టేట్లో ఉండిపోరా అంటే ఇరవై వీడు ఇంకా జాగ్రత్త అవస్థ మొత్తంలో ఇంక కదలక లేకుండా అయిపోతుంది ఎందుకంటే కాలు కదలాలి అంటే అడుగు వేయాలంటే సంకల్పం వల్ల కాబట్టి అలాంటి సంకల్పాలు కాదు అడుగు వేసి సంకల్పం నువ్వు అనే సంకల్పం పుస్తకం తెరిచే సంకల్పం అవన్నీ కూడా మానేసి ఇంకెలా రాయిలో కూర్చోమని కాదు కామ సంకల్పములను త్యజించమని అర్థం కాబట్టి అలా చెప్పాల్సి ఉంటుంది సర్వాణి కామాన్ సర్వాణి చ కర్మాణి త్యాజయతి భగవాన్ కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు మన చేత విడిపింపజేస్తున్నాడు త్యాజయతి మనం మనం విడిచిపెట్టి ఇట్లా చేస్తున్నాం విడిచిపెట్టమంటున్నాడు వేటిని విడిచిపెట్టమంటున్నాడు ఇంకా అసలు నువ్వు కాదాలకు రాయి అయిపో అని చెప్పట్లేదు అసలు సంకల్పం నిద్ర తెలివి వస్తుంది తెలివి రాగానే లేచి ముఖం కడుక్కోవాలి ఆ పని లేవాలి అంటే సంకల్పం ఉంటుంది ముఖం కడుక్కోవాలి సంకల్పం ఉంటుంది ఆ సంకల్పాలు కూడా విడిచిపెట్టేస్తే ఇంకా అలా మంచం మీద పాచిముఖంతో ఉండమని కాదర్థం అలా చెప్పట్లేదు అక్కడ అర్థం ఏంటంటే కామనారూపములైన సంకల్పములను విడిచిపెట్టాలి అని అలాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో సర్వసంకల్ప సర్వాన్ కామాన్ సకల కామనలను త్యాగం చేయవలను సర్వాణి కర్మాన్ని కామనలని బట్టి వచ్చేటువంటి కర్మలను త్యాగం చేయవలను ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి మొత్తం శ్లోకానికి అలా అర్థం చెప్పాలి కానీ ఆ సంకల్ప శబ్దానికి సంకల్ప మాత్రం త్యాగం చేయాలని మాత్రం కాదు కాబట్టి శ్రీకృష్ణుడు త్యాగం చేయమంటున్నాడు సంకల్ప సన్యాసి త్యాగం చేయమంటున్నాడు ఏ త్యాగం చేయమంటున్నాడు కామనా విషయకమైన త్యాగము కామ్యకర్మలకు సంబంధించిన త్యాగము ప్రతిషిద్ధ కర్మలకు సంబంధించిన సంకల్పాలను త్యాగము చేయాలి చాలా మంచి శ్లోకం మొత్తానికి శ్లోకాన్ని పూర్తి చేశారు తర్వాత శ్లోకం ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన ఇది చాలా మంచి శ్లోకం ఈ శ్లోకాన్ని భాష్యకారులు దానికి అవతారికాది చెప్పి బాగా వినిపిస్తారు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే మానవ జీవితంలో ఒక దోషం వచ్చే అవకాశం ఉంది యోగారూఢుడు కావాలనుకున్నవాడు ఆత్మజ్ఞాననిష్ట కావాలనుకున్నవాడు ఆ దోషం నుంచి బయటపడి ప్రయత్నం చేయాలి ఆ దోషం ఏమిటంటే పరాధీనతకి అలవాటు పడుతుంటాడు మనం అందరం ఎలా ఉంటామంటే ఎవళ్ళైనా చెప్పేవాడు ఉంటే చేయటానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ఉంటాం ఇప్పుడు ఎవడో వీఆర్ ఆల్ ఫాలోయర్స్ మనం లీడ్ చేయడానికి ఇష్టపడం మన జీవితాన్ని మన యొక్క జ్ఞానం మనం తెలుసుకుని ఆ జ్ఞానం ద్వారా మన జీవితాన్ని మనం నడిపించుకోవాలి అనే దృష్టి మనకు మనం ఎంతసేపు ఆ వారు చెప్తే చేత ఇప్పుడు కర్మ చేసి వాళ్ళు ఉంటారు చూడండి కర్మ చేయకుడు కర్మ చేయాలనుకోండి కర్మ చేయాలంటే ఇప్పుడు మీరు సత్యనావర్తం చేయాలనుకున్నారు అనుకోండి అంటే వెంటనే సత్యనారాయణ వ్రతం పుస్తకం కొనుక్కుని ఒక మంత్రాలన్నీ వచ్చినటువంటి విద్వాంసుల దగ్గరికి వెళ్ళి కూర్చుని సంత చెప్పుకుని ఒక నెల రోజులు మీరు రోజు గంట సేపు మీ సత్యనారాయణతో అంతా వస్తుంది నోటికి బాగా తెలిసిపోతుంది అప్పుడు మీరు సంకల్పరిపేసి చేసుకోవచ్చు కదా అలా చేయొచ్చు కదా అలా ఎవరూ చేయరు ఓ పురోహితుడిని పిలిచేస్తాను పిలిచేసి ఆయన కూర్చోమంటే ఆయన ముక్కు పట్టుకో అంటే వీడు వెళ్ళి ఆయన ముక్కు పట్టుకుంటాడు నా ముక్కు కాదురా మీ ముక్కు పట్టుకోండి అప్పుడు వాడు అంటే పట్టుకో పట్టుకోని చెప్పి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఏది పట్టుకోవాలి ఎందుకు పట్టుకోవాలి అవన్నీ మమ్మల్ని అడగద్దు మీకు దక్షిణ ఇచ్చాం కదా అన్నింటికీ దక్షిణతోటి ప్రతిదానికి కావస్తే మీకు ఇంకో కొంచెం దక్షిణ ఎక్కువ తీసుకో ఈ మంత్రం మీరు చెప్పండి అంటే ఆ మంత్రం నా వల్ల నాకు నోరు తిరగదాయా ఆ కాదు మీరు చెప్పాల్సిన మంత్రాలు కూడా నేనే ఎక్కడ చెప్పాలని అంటే పోన్లండి మీకు ఇంకో పది రూపాయలు దక్షిణ ఎక్కువ ఇస్తాను కదా చెప్పు అది కూడా ఆయన కూర్చో అంటే కూర్చుంటాడు లే అంటే రాశి వీడికి మామూలుగా ఒక ఒక ఆయన నెయ్యి హోమం చేయమని అగ్నిహోత్రం వేర్చి నెయ్యి ఇచ్చి అక్కడ ఆ చెరువు అంట అన్నం అన్నం ఉండి ఈ నెయ్యి దానికి అధికారం చేసి స్వాహాన్ని అని నేను చెప్పినప్పుడు మీరు హోమం చేయండి అని చెప్పాడు ఈ పురోహితుడు చెప్పాడు ఇది కూర్చోడు వీడు చూశాను అంతకుముందు ప్రాణాయ స్వాహ ఆ నోట్లో వేసుకోవడం చూశాను కాబట్టి ఈయన పాపం మంత్రం చెప్పి స్వాహ గారిని నోట్లో వేసుకున్నాడు నోట్లో వేసుకోమని కదా అగ్నిహోత్రులు ఊసుకోడు follow follower he doesn't lead ఈ వాడికి ఏమీ నేర్చుకోవాలని ఉండదు ఫాలో ఫాలోయర్ అంటే ఇప్పుడు తద్దినం పెడతారు మా ఇక్కడ పెట్టి పెండం అంటే ఇక్కడ ఇక్కడ కాదు అక్కడ పెట్టారు నీ ఎత్తులు పెట్టుకుంటే వాడిని ఎత్తులు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాం వాడికి ఏమీ దాన్ని తెలుసుకోవాలని కానీ ఏముండదు దాని పేరు శ్రాద్ధము అని పేరు శ్రద్ధయా కృతం శ్రాద్ధం ఏది శ్రద్ధ ఎక్కడ ఉంది శ్రద్ధ కాబట్టి అలా కాదు ఈ రకంగా కర్మలో పరాధీనతకి అలవాటు పడుతుంది మనం కర్మకి కావలసిన బేరం ఆడేసి ఆ బేరం ప్రకారం లభించేస్తే ఆ కర్మఫలం మనకు వచ్చేస్తుందని వీడు లెక్కేసుకుంటాడే తప్పిస్తే మనం పరాధీనతలో పడిపోతున్నాము ఈ పరాధీనత మన యొక్క ఉద్ధార హేతు కాదాలదు అని ఆలోచించి ఉపాసన కూడా అంటే ఉపాసన అంటే ఏదో జపం చేయాలనుకోండి ఇప్పుడు బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం నాకు కావాలి మంచిది బృహస్పతి మంత్రం నేర్చుకుని జపం చేయొచ్చు కదా బృహస్పతి మంత్రం ఎంత పోలే బృహస్పతి మంత్రం కొంచెం పొడుగ్గా ఉంటుంది రాహు మంత్రం ఉందనుకోండి ఎక్కేసారంతా కయానశ్చిత్ర ఆభువదూతి సదా బుధస్తఖా కయాశితిష్ఠయా వృత అయిపోయింది ఎంత ఎంత మంత్రం ఎక్కేసారంత మంత్రం అది మా ఓ పండితుడి దగ్గర కూర్చుంటే ఒక్క గంట సేపు కూర్చుంటే కొన్ని రెండు మూడు రోజులు వరుసగా రోజు పది నిమిషాలు కూర్చుంటే అయిపోయింది వచ్చేస్తుంది అప్పుడు మీరు జపం చేయండి పద్దెనిమిది వేలు ఇరవై నాలుగు వేలు జపం దానికి ఏదో సంఖ్య ఉంటుంది చేయండి చేసి రాహుగ్రహ ప్రీత్యర్థం రాహుల్ జపం గరిష్యే అని చేయండి శ్రీకృష్ణాత్మవస్తువుని చేసుకుని అలా చేసుకోవాలి అవకాశం రాహుగ్రహాన్ని మీరు అనుగ్రహం కావాలంటే దయచేసి వేయడు అది కాదు వాటిని ఏమన్నా పురమాయించడం పురోహితుని పురమాయించడం పురమాయిస్తే దాని మీద బేరం బేరం ఒకటి వేయగలం ఎందుకు బేరం బాబు వెయ్యి రూపాయలు ఇస్తా వెయ్యి రూపాయలు సరిపడుతుండే రోజు పద్దెనిమిది వేలు అంటే రోజుకి వెయ్యకంటే ఎక్కువ అవుతుంది పద్దెనిమిది రోజులు వెయ్యి కుదురుతుంది ఐదు వేలు ఇవ్వాలి పోలండి ఈయన ఆయన కలిసి వంకాయలు గారం చేసి మూడు వేల కుదుర్చుకోండి ఆయన మూడు వేలు ఆయన మొత్తం జపం చేస్తాడు వీడేం చేస్తాడు జపం అయిపోయే టైంకి సెల్ ఫోన్లో ఫోన్ చేస్తే వచ్చి తీర్థం ఉంచుకుని తీర్థం అంటే వాడి చేతిలో వస్తాడు అది చేసుకుంటాడు అయిపోయింది జపం అంతా అయిపోయిన తర్వాత ఏమో లెక్క ప్రకారం డబ్బులు ఇచ్చేస్తాడు మధ్యలో అప్పుడప్పుడు పరిశీలిస్తాడు ఈ జపం చేస్తున్నాడా మాకు చూస్తూ ఉందని భారీ కుమార్ జపం చేస్తున్నాడా లేకపోతే మధ్యలో బాధ ఏమని చెప్పింది జపం అంతసేపు చేయలేదని మధ్యలో ఒక కౌలు చెప్తున్నాడని ఆవిడకి దీంట్లో సో ఈ విధంగా ఈ పరాధీనత అన్నది చాలా తప్పు కర్మ విషయంలో కొంత పరాధీనత తప్పదు ఉపాసన దగ్గర పరాధీనత ఏమిటండి ఎవడు ఉపాసన వాడు కానీ ఇంకొకడు ఉపాసన చేస్తే వీడికి వెళ్ళగా తీర్థం పుచ్చుకుంటే ఏడవనట్టు జ్ఞానం దగ్గర కూడా మా గురువు గారు ఆత్మజ్ఞానం గురువు గారు ఆత్మజ్ఞానం నీకేమైందంటే ఆత్మనాత్మానం భరే శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞాని ఇంకా అర్జునుడికి ఎందుకు ఈ పాటలు నేను కాబట్టి ఇంకొకళ్ళ నెత్తి మీద రెస్పాన్సిబిలిటీ తోసేసి మేము ఆయనకి సేవ చేస్తాము లేకపోతే ఆయన చుట్టూ ప్రదక్షిణం చేస్తాము ఆయన పాదాలకు దండం పెడుతూ ఉంటాం కనపడడం వల్ల ఆయనకి దక్షిణలు ఇస్తాము పళ్ళు ఫలాలు ఇస్తాము ఆయన ఇచ్చిన తీర్థప్రసాదాలు పుచ్చేసుకుంటూ ఉంటాము మా మోక్షం ఆయన చూసుకుంటాడు అనే ఒక ధోరణిలో మానవ సమాజం ప్రవర్తిల్లుతూ ఉంటుంది మీరు ఎక్కడ చూసినా ఇదే ధోరణి this is the typical Indian god man typical Indian god man exception చాలా అరుదుగా నడుపుతుంది ఆ గాడ్ మ్యాన్కి పూచి మీ మోక్షం పూచి అంతా ఆయనది ఆయనకు కావలసినవేమో కొన్ని ఉంటాయి అలాంటి పూచి మీది ఇచ్చిపుచ్చుకునేటువంటి very good contract nice contract ఈ కాంట్రాక్ట్ వేషాలు కుదరవు నువ్వు మీ ఉన్నతి యొక్క పూచీని నువ్వు స్వీకరించి నీ ఓన్ శక్తి మీద నీవు ముందుగా అడుగులేయాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఆయన యోగేశ్వర ఆయన చెప్పచ్చు కదా అరే అర్జున నువ్వు నాతోటి గత యాభై ఎనిమిది అరవై ఏళ్ళిందో నాతోటి స్నేహం చేసావు నాతో తిరుగుతున్నావు నాకు భక్తుడివి నీకు మోక్షం నేను ఇచ్చేస్తాను నేను ఆయన నువ్వు మోక్షం గురించి దాని గురించి నువ్వు పెట్టుకోక మిగతా పనులు నువ్వు చూసుకో మోక్షం పని నేను చేసేస్తానని అలా చెప్పచ్చు కదా అలా చెప్పడం పైగా ఏమని చెప్తున్నాడు నాకేమీ పూచి లేదు నీదే పూచి లేదు ఆత్మనాత్మానం నిన్ను నువ్వే ఉద్ధరించు మరి నువ్వేం చేస్తావంటే ఎలా ఉద్ధరించుకోవాలో చెప్తాను నువ్వు అడిగితే చెప్తాను నిన్ను నువ్వే ఉద్ధరించుకో ఆకలిస్తే వేస్తే ఆ ఆకలి అలా ఏమైనా దాటిగా ఉంది వెళ్ళి హోటల్కి వెళ్ళి ఎక్కడికో వెళ్ళాలి హోటల్ అంత దూరం ఉంది వెళ్ళి రెండు ఇడ్లీ తినేస్తారా అని వాడికి రూపాయలు ఇచ్చేస్తే పని అయిపోతున్నాను అలా అవుతుంది కదా ఆ ఇడ్లీలు వెళ్ళి పట్టుకురా నేనే తినాలి కానీ వాడేవడో కొన్ని నా బదులు తినేస్తే పని అయిపోతుందా గ్రహం గ్రహ జపం దగ్గర పని అయిపోతుంది అంతా మన కన్వీనియన్స్ వాడెవడో జపం చేస్తే నాకు గ్రహ ఫలం నాకు వచ్చేస్తుంది వాడెవడో ప్లేట్ ఇడ్లీ తింటే నువ్వు బ్రేక్ఫాస్ట్ మానేసి కూర్చోవచ్చు కదా ఇవి ఇటువంటి వేషాలు ఏం పనికిరావు కర్మ దగ్గర ఎంతో గొప్ప పనికొస్తుంది అటువంటి సబ్స్టిట్యూట్ ప్రతినిధి అయిన ఒక వ్యవస్థ ఉంది కర్మ దగ్గర కానీ ఉపాసన దగ్గర ఉపాసన దగ్గర ఇంచుమించు లేదు ఎక్కడైనా వన్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉపాసనలో మీకు కనపడితే కనపడచ్చు కానీ జ్ఞానం దగ్గర అస్సలే లేదు నాకు బాగా గుర్తు నేను ఒక అతను నేను చాలా కాలం క్రితం ఒక అతను అడిగి చూశాను వచ్చి రేపు పరీక్ష మీరు రాయాలంటాడు మ్యాథమెటిక్స్ పరీక్ష నేను రాయాలంటాడు రేపు నేను అంటే మీకు వచ్చిన నాకు వచ్చు మీరు రాసేది అని హార్ట్ టికెట్ నాకు ఇచ్చేసాడు వాడు ఒప్పుకోటంటే వాడు అది నేను చూసుకుంటాను మీకు వెయ్యి రూపాయలు ఇస్తాను మీరు పరీక్ష రాసొచ్చాడు అంటే నేను ఆయన చెప్పాను నువ్వే రాసు నీకు పాఠం చెప్తాను నువ్వు రాసుకురావు నాకు అంత ఓపిక లేదు మీరు రాసేసేయడం నా తరఫున వాడు పట్టుకుంటాడంటే వాడు పట్టుకోకుండానే చూసుకుంటాడు మా ఫోటో తీసి మీ ఫోటో పెట్టేస్తాను నేను ఆ ప్రొఫెసర్తో ఆ ప్రొఫెసర్ కాదు ఇన్విజిలేటర్తో నేను చూసుకుంటాను మీరు పరీక్ష రాసి వచ్చేయండి నెంబర్ నా నెంబర్ ఇస్తాను ఆన్సర్స్ వచ్చేయండి మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ సగం ఆన్సర్ చేస్తారు సగమే కనుక అన్నీ ఆన్సర్ చేయొచ్చు కానీ వాడి తరఫున నేను చేయడం ఏంటి వాడు పరీక్ష రాసుకోవడం ఏంటి అలాంటివి కూడా ఉంటాయా లోకంలో ఉంటాయి కానీ ఇలాంటి వేషాలు ఏమి పనికి రావుండో ఆత్మనాత్మానం ఉద్ధరే ఈ శ్లోకాన్ని భాష్యాన్ని రేపు క్లాస్లో పరిశీలిద్దాం ఓం పూర్ణముద పూర్ణమిద పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గుభ్యో నమ हरिः ओम् तत्सत् श्रीकृष्णात्